ఇప్పటికీ అలాగే ఆయన ఏడుస్తూ బతకాలి నన్ను నమ్ముకుని వెళ్ళాడు నేను రక్షించలేదు ప్రతిజ్ఞ చేసి ఆ కర్ణుని అర్జునుడిని చంపుతానని చంపలేకపోయాను ప్రతిజ్ఞాభంగం అయిపోయింది తను చావలేడు అమృతం స్రవిస్తూ ఉంటుంది అలా ఉండాలి చావడం కోసం తన కవచకుండలాలు తానే డుళ్ళిచ్చి తీసి అవతల చచ్చిపోవాలి ఆ పరిస్థితి రాకుండా తీసేశాడు ఇంద్రుడు ఇప్పుడు చెప్పండి ఇంద్రుడు ఉపకారం చేశాడా అపకారం చేశాడా అది మహాభారతం ఒక్క కోణంలో చూడకూడదు అనేక కోణాల్లో చూడాలి భారతాన్ని కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు వచ్చాడు ఆ రావణంలో కర్ణుడి శీలం తెలుస్తుంది ధర్మం పక్కన లేకుండా అధర్మం పక్కన చేరడంలో ఆయన యొక్క వ్యవహార శైలిలో ఎన్ని తడబాట్లు ఉంటాయో తెలుస్తుంది వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు బ్రాహ్మణుడు ఆయన ఏం అడగలేదు భిక్షాందేహి అన్నాడు అనగానే వెంటనే ఈయనే మాట్లాడాడు గొడుగో జన్నిజమో కమండలయో నాకును ముంజయో దండమో అని బ్రహ్మచారి అంటాడు ఈయన మాత్రం ఎన్నో ఇచ్చేస్తానంటాడు బలిచక్రవర్తి పోతన గారి భాగవతంలో అలా ఈయన అన్నాడు అలస విలాస లాలస రసాంబితలైన నితంబ నీజనుల్వలసిన భూరి విస్ఫురిత వస్తు సమగ్రములైన గ్రామముల్వలసిన ఉల్లసన్మణి సువర్ణ విభూషణ గో ధనావళుల్వలసిన కోరిమిచ్చత ధ్రువంబుగ నాగుడు అతడిట్లను కర్ణుడి దగ్గరికి వచ్చి నిలబడినంత మాత్రం చేత భిక్షాందేహి అంటే వచ్చిన బ్రాహ్మణుడితో అన్నాడు ఏం కావాలి అపారమైన సౌందర్యరాశులైన ఆడపిల్లలు కావాలా గొప్ప ఐశ్వర్య సమృద్ధితో ఉన్నటువంటి గ్రామాలు కావాలా మంచి భూషణములతో అలంకరింపబడినటువంటి గోవుల యొక్క సమూహములు కావాలా ఏం కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు ఇంద్రుడన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి విను ఇవి ఎవ్వియును నాకు అభీష్టము కావు నీదు కుండలములు నీ వినుత కవచంబు ఇచ్చిన కొనియద నీ మోపుదేని గుణరత్ననిధి వెంటనే ఇంద్రుడు అన్నాడు బ్రాహ్మణ రూపంలో ఉండి ఇవన్నీ నాకు అక్కర్లేదయా నువ్వు నిజంగా ఇస్తానంటే చెప్పు నీ కుండలాలు కావాలి నీ కవచం కావాలి ఆ రెండూ తీసి నాకు ఇచ్చేసి అంటే వెంటనే ఆయన అన్నాడు నువ్వెవరో నేను గుర్తుపట్టాను బ్రాహ్మణ రూపంలో వస్తావు అని నాకు తెలుసు అంటే ఇంద్రుడే చెప్పాడు నాకు తెలుసు సూర్యుడు వచ్చి చెప్పాడు నీకు నేను వస్తున్నాను బ్రాహ్మణ రూపంలో అని చెప్పాడు అందుకని నేను బ్రాహ్మణ రూపంలోనే వచ్చాను నీకు కావలసినది ఏదో అడుగు అన్నావు నేను అడుగుతున్నాను కాబట్టి నేను ఇమ్మన్నది నువ్వు ఈ అంటే ఇంద్రుణ్ణి గుర్తుపట్టి కర్ణుడు అన్నాడు ఎరిగితి నిన్ను నేను విభుదేంద్రుడ నీవు జగత్రయంబు గ్రచ్చన భవదీయ రక్షణమునంద వెలుంగుచునుండు అట్టి నిన్ను అట్టి నిన్ను రవుగ నేను వేడుకొన యుక్తుడుగాక మొరంగి నన్ను అక్కరపడి నీవు నేడు నీవు వేడుటిది కర్జమే నిజ్జిత ఇచ్చ చెప్పుమా ఏమయ్యా నువ్వు ఇంద్రుడివి స్వర్గలోక పరిపాలకుడివి నేను మనుష్యుణ్ణి నేనొచ్చి నీ దగ్గర చెయ్యి చాపి అడగాలి తప్ప నువ్వు ఎందరో దైత్యుల్ని రాక్షస సంహారం చేసిన వాడివి అటువంటి వాడివి నిన్ను వచ్చి నా దగ్గర చెయ్యి చాపి బ్రాహ్మణ వేషంలో అడగడం ఏమిటయా నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఇంద్రుడివి అన్నాడు నాకు తెలుసులే బ్రాహ్మణ వేషంలో వస్తానని సూర్యుడు చెప్పాడు నీకు అని ఆయన అన్నాడు సరే ఇంతకీ ఏం కావాలి చెయ్యి చాపావుగా భిక్షాందేహి అన్నావుగా ఏం కావాలి చెప్పిస్తానన్నాడు నీ కవచ కుండలాలు ఇచ్చేయి అన్నాడు కవచకుండలాలు ఇచ్చేసేయి అన్నప్పుడు వెంటనే కర్ణుడు సరే నువ్వు వస్తావు నువ్వు ఏదడిగినా నేను ఇచ్చేస్తాను శక్తిని అడుగుతా శక్తిని అడగమని సూర్యుడు చెప్పాడు అది కూడా నీకు తెలిసి ఉండాలిగా కాబట్టి శక్తిని అడుగుతాను శక్తిని నాకి కుండలాలు ఊపుచ్చుకో అంటే ఒకలా ఉండేది ఆయన అలా అనలేదు ఆయన అన్నాడు నీకు నువ్వు బ్రాహ్మణుడివి కదా నీకెందుకయ్యా ఇవన్నీ నీకు నేను అబ్బో కావలసినన్ని అగ్రహారాలు ఇస్తాను మణిమాణిక్యాలు ఇస్తాను వస్త్రభూషణాదులు ఇస్తాను తప్ప ఇవన్నీ ఎందుకన్నాడు నాకు అవి కుదరదాయా నాకు కవచకుండలాలే కావాలి సరే తీసుకొచ్చాడు ఆసనంలో కూర్చోపెట్టాడు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు పూజ చేశాడు పొగిడాడు ఎన్నో సేవలు చేశాడు ప్రీతి అని ఏమైనా మనసు మార్చుకున్నావా ఏమీ లేదు కవచకుండాలి అంగరాజ్యం అంతా నీకు ఇచ్చేస్తాను తీసేసుకో నాకు రాజ్యం వద్దు మనసు మార్చుకున్నావా అన్నాడు ఏమీ వద్దు నాకు కలచకుండా లేని కర్ణుడు నేను అడగ్గానే బ్రాహ్మణుడికి ఏదైనా ఇచ్చేస్తాను ఇంద్రుడైనా సరే భిక్షాందేహి అంటే ఇచ్చేస్తానన్న మాట నిజమైతే అంగరాజ్యం ఇస్తాను ఆవుల్ని ఇస్తాను భూషణాలు ఇస్తాను వస్త్రాలు ఇస్తాను అగ్రహారాలు ఇస్తాను ఎందుకు ఇచ్చి ఇచ్చగా అంటే చెప్పినంత తేలిగ్గా ఏమి ఇవ్వడైనా అక్కడ చెప్పింది ఒకటి ఇచ్చేటప్పుడు ఒకటి ఏమైనా ఎక్కడైనా నేను కొంచెం ఏమార్చగలనా అని విశ్వప్రయత్నం చేశాడు కుదరదో అని తెగేసి ఇంద్రుడు చెప్పాడు భిక్షాందేహి అని నేను వచ్చినప్పుడు ఇస్తానన్నవి ఈ అంది అంటే ఆ కర్ణుడు అప్పుడు అన్నాడు అలఘునిశాత శస్త్రమున అంగముల ఆయన ఇచ్చేద శక్తి నీకు నువ్వు నాకు శక్తిని ఇచ్చేస్తాను కవచకుండలాల అలాగే ఇస్తాను ఆయన ఏమనుకుంటున్నాడు కర్ణుడు శక్తిని అడుగుతాను ఆ శక్తిని ఇస్తాడు ఆ శక్తిని ప్రయోగిస్తే శత్రువుని చంపి మళ్ళీ వెనక్కి వచ్చి తన దగ్గరికి వస్తుంది కదా కాబట్టి ఎన్ని మాటలైనా ప్రయోగించవచ్చు అనుకున్నాడు అది బేరం అసలు శక్తిని ఇస్తాను నువ్వు నాకు కవచకుండాలు ఇస్తావా అన్నాడు ఇది బేరమా దానమా బేరం దానం ఎందుకైంది అది ఇదం నవమా ధారబోసేస్తే దానం నేను అన్నాను కదా పంచలు చాపిస్తాను వందిస్తారా అంటే సెకండ్ హ్యాండ్ అమ్మకం కానీ దానం ఎందుకైంది శక్తిని ఇస్తావా కవచకుండలాలు ఇస్తాను ఇస్తాను శక్తిని అయితే ఇచ్చేస్తున్నాను కవచకుండలాలని ఆయన అన్నాడు శక్తిని ఇస్తాను ఎలాగో తెలుసా శాశ్వతంగా కాదు ఒక్కరి మీద ఒక్కసారే పనిచేస్తుంది అలా ఇది ముందే ఊహించాడు సూర్యుడు ఇచ్చాకే ఈ అన్నాడు ఆయన మాట ఇచ్చాడని ఇచ్చేశానన్నాడు ఒక్క మాట ఒక్కరి మీదే పనిచేస్తుంది అలా ఇస్తానన్నాడు చాలా సంతోషపడిపోయాడు కవచకుండలాలు లేకపోతేనే ఒకసారి ఇస్తే కొట్టి తీరుతుంది ఎవరి మీద వేసినా పడిపోతాడు కాబట్టి అర్జునుడి మీద వేసేస్తాను అర్జునుడు చచ్చిపోతాడు చాలుగా కుండలాలు పోతేనే అనుకున్నాడు ఇచ్చి చాలు ఒక్క మాట చాలు ఎక్కడ అధర్మం ఉందో అక్కడ పరమేశ్వరుడు ఏమార్చగలడు ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు రోజు చుట్టూ చేరి చెప్పేవారు ఏమయ్యా బాబు నీ చేతిలో శక్తి ఉంది కదా అది కృష్ణుడి మీద కానీ అర్జునుడి మీద కానివి పోని నీకు అర్జునుడు కనబడిపోతే కృష్ణుడి మీది కృష్ణుడు పడిపోయినా చాలు ఇక యుద్ధం జరగదు వేసేయి అనేవాడు ఇవాళ బాగా జ్ఞాపకం పెట్టుకుంటాను వేసేస్తాననేవాడు అట్టించి తిరిగి వచ్చి అబ్బా అనేవాడు ఈయన శక్తిని అడుగుతాడని పరమేశ్వరుడికి తెలియదండి ఇంతమందిని సృష్టించిన వాడికి వీడు ఎలా ఉంటాడో తెలీదు ఈయన అడుగుతాడని ఈయన కోసం ముందే పుట్టించాడు ఘటోత్కచుడు ఆయన ఒక రోజు రాత్రి ఘటోత్కచుడు చేసిన యుద్ధానికి దుర్యోధనుడు హడిలిపోయాడు అసలు బతికుండి రేపు యుద్ధం చేస్తేను మనం నీ దగ్గర ఉన్న శక్తి వీడి మీద బారాయన్నాడు ఆ శక్తి తీసుకెళ్లి ఘటోత్కచుడి మీద వేశారు ఒకసారిగా పనికొస్తుంది మర్నాడు అర్జునుడు కొట్టేశాడు రోజు ఎదురుగుండా శత్రువు కనపడినా వేయలేదు ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అర్జునుడికో ప్రతిజ్ఞ ఉంది కారణం ఉండక్కర్లేదు నేను నీతో యుద్ధం చేస్తాను బయటికి రా అంటే వచ్చి యుద్ధం చేస్తాడు అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు నేను అలా చేస్తానని కాబట్టి ఇక్కడ శక్తి పుచ్చుకుని రథం ఎక్కి అర్జునుడు ఇంటికి వెళ్ళిపోయి అర్జున రా యుద్ధం చేద్దామని శక్తి వేస్తే అయిపోయింది కురుక్షేత్రం మనకు అక్కర్లేదు అదే విచిత్రం శక్తి పుచ్చుకున్న దగ్గర నుంచి ఘటుకొచ్చడు మీద వేసే వరకు అర్జునుడిని చూసినప్పుడు ఎప్పుడూ గుర్తురాలేదు అది ధియో యోన ప్రచోదయాత్ సమస్యకి పరిష్కారం ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఉన్నది స్ఫురణకి రావాలంటే భగవంతుడు అనుగ్రహం ఉండాలి అందుకే పూజ ఎంత చేశావు కాదు పూజకి ఫలితం ఏమడుగుతారంటే లఘుగాయత్రిలో ప్రచోదనం అడుగుతారు బుద్ధిని అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్న దుర్గి ప్రచోదయాత్ ఓ దుర్గా నా బుద్ధిని ప్రచోదనం చేయి బుద్ధి ప్రచోదనం బుద్ధి ప్రచోదనం బుద్ధి ప్రచోదనం అదే అడుగుతారు ఆ బుద్ధే సమస్యలకి విరుగుడు కూడా ఇవ్వగలదు అక్కడ పడిపోయాడు కర్ణుడు కాబట్టి ఇటు కవచకుండలాలు పోయే అటు శక్తి పోయింది ఆఖరికి పడిపోయాడు కాబట్టి ఓ మహానుభావా ఆ శక్తిని ఇమ్మన్నావు కదూ కర్ణ నీకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేద శక్తి నీకు వినుమెర్పడనాజిమదీయ శత్రులంగ్రచ్చర చంపి చంపి గ్రమ్మర చేతికి వచ్చుచుండు నీకిచ్చుట అట్లు కాదు భువినెందును దుర్జయుడైన నీ జచ్చర తన్ను నొక్కరిని చేకురు నన్ను భజించు క్రమ్మరన్ నేను వేస్తే శక్తి రా శత్రువుని సంహరించి మళ్ళీ వెనక్కి వస్తుంది మళ్ళీ వేయచ్చు నేను కానీ నీకు అలా కుదరదు ఒక్కసారి ఒక్కడి మీదే పనికి వస్తుంది అలా ఇస్తున్నాను తీసుకో అర్జునుడి మీద ఇచ్చి అనుకున్నాడు సంతోషంగా చాలు ఇచ్చేసేయమన్నాడు పూజ చేసుకున్నాడు తీసేసుకున్నాడు వెంటనే తన కవచ కుండలాల్ని తీసి ఇచ్చేయడం కోసమని తీసి ఇచ్చేస్తూ మళ్ళీ ఆగాడు కత్తి తీసి కొయ్యబోయాడు కొయ్యబోయి ఆగాడు ఆగి మరి నేను నా శరీరంలో సహజంగా వచ్చాయి కదా ఈ కవచం కుండలాలు ఇవి నేను కోసేసి ఇచ్చేస్తే నా రూపము విరూపము కాదా నన్ను చూసిన వాళ్ళు భయపడరా అని అడిగాడు నిజం కదా కోసి ఇచ్చేస్తే నెత్తురు మాంసం ఉంటే కనబడ్డ కీటకం అలా పట్టుకోదండి దాని మీద ఎలా కట్టుకుంటాడు ఇంకో కవచం మాంసం బయటికి వచ్చాక కాబట్టి ఎలా మరి విరూపాన్ని పొందుతానుగా అన్నాడు అంటే ఇంద్రుడు అన్నాడు బాలసూర్యుని కాంతి వంటితో నీ దేహం కప్పబడిపోతుంది ఇప్పుడే నువ్వు కోసి ఇచ్చేయగానే అక్కడ ఏమీ వెలితి ఉండదు మళ్ళీ బాలసూర్యుని వంటి కాంతితో కూడిన చర్మంతో కప్పేస్తుంది శరీరాన్ని కాబట్టి ఇచ్చేసేయన్నాడు అన్నాడు అనగానే అమృతాన్ని స్రవించే లక్షణం ఉన్నవి కవచం అయితే ఇంకోటి కట్టుకుంటాడు అటువంటి దాన్ని ఒక దాన్ని బలమైన దాన్ని తీసి తన శరీరంలో గుచ్చి కోసేస్తున్నాడు కోసేస్తుంటే ఎంత బేరమాడాడనివ్వండి ఎంత కాదననివ్వండి ఒక్కటి మాత్రం సత్యం ఇవ్వను అని కూడా మొండికేసేయచ్చు కానీ ఏ బుద్ధి ప్రచోదనమో నాకు తెలియదు కానీ ఏ దేవతలు ఆయనకి ఆ బుద్ధి పుట్టించారో ఎందుకు నేను దానం చేసి తీరుతానన్నాడో ఎందుకంత పెంకితనం చేశాడో తెలియదు కానీ నిజంగా అలా కోసి ఇవ్వడం మాత్రం అనితర సాధ్యం లోకంలో ఎవరు చెయ్యగలిగిన పని కాదు ఇంత అద్భుతమైనటువంటి పని చేసేశాడు కర్ణుడు ఆ కత్తి తీసుకుని అలఘునిశాత శస్త్రమున సంగములెల్లను నిర్వికారుడై వలవతొడంగినట్టియుడా హో ఎని కిన్నెర యక్ష సిద్ధ సాధ్యులు దివినండి ఆర్చుచును దుర్యరవంబు శలంగా అద్భుతం వెలయగా పుష్పవృష్టి కురియించిరి కర్ణునిపై ప్రియంబునన్ ఆయన బాగా పొడవైన బలమైన కత్తి తీసుకుని శరీరంలోకి దింపేసి ఆ కవచాన్ని కోసేసి పైకి డుళ్ళించి తీసేస్తుంటే నెత్తురు కారిపోతుంటే పైనుంచి సిద్ధ యక్ష సంఘములన్నీ కూడా చూసి అబ్బా ఎంత తేలికేం కాదు చెప్పినంత అన్నానని కేవలం శక్తి ఆయుధాన్ని ఒకసారి ప్రయోగించడానికి ఏదైనా కావచ్చు కాక మాటకి కట్టుబడ్డాడు బేరమాడాడో ఏం చేశాడో పక్కన పెట్టండి కాసేపు అది పక్కన పెట్టేస్తే ఆ కోసి ఇచ్చేయడం మాత్రం అద్భుతం ఇటువంటి వాడిక పుట్టడని పైనుంచి పుష్పవృష్టి కనిపించి హాహాకారం చేస్తూ తెల్లబోయారట అందరూ కూడా అలా సిద్ధ సంఘములు యక్ష సంఘములు కిన్నెర సంఘములు సాధ్యులు దివి నిండి అరుస్తున్నారట ఆర్చుచు పెద్ద పెద్ద అరుపులు అరుస్తుండగా మనసున శంక లేక నేను అయ్యో ఇంత బాధపడుతున్నానన్న భావన లేకుండా మాటకి కట్టుబడుతున్నానన్న సంతోషంతో కోసేశాడు కోసేసి కవచకుండలాల్ని రెండిటినీ తీసి ఇంద్రుడి యొక్క చేతిలో పెట్టేశాడు ఆ పెట్టేయడమే ఆయన యొక్క మృత్యువుకి కారణమైంది అది మృత్యువుకి కారణమైంది ఒక రకంగా చెప్పాలంటే సుఖంగా ఆయన జీవితం పరిసమాప్తం అయిపోవడానికి కారణమైంది ఎందుకని అంటే ఆయననే కుంతీదేవి వచ్చి అడిగింది ఒకప్పుడు నేను నీ తల్లినిరా నిన్ను కన్నదాన్ని నేనే పాండవులలో భిక్ష పెట్టమని అడిగింది తల్లిని అని అడిగి అడగడం కాదు నేను భిక్ష పెట్టు అని అడిగింది ఒక ఆడది అడిగింది వరం ఇచ్చేసాడంతే ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవుల జోలికి వెళ్ళనన్నాడు నిజంగా ఇన్ని వరాలు ఇచ్చేసిన వాడు కురుక్షేత్ర సంగ్రామంలో ఏం నిలబడతాడు కుంతి అడగలేదు వరాన్ని ఒక స్త్రీ అని ఇచ్చేశాడంతే తల్లి అని తెలిసి ఇవ్వలేదు కాబట్టి ఏ తల్లి ఆయన్ని కందో ఆ తల్లే అతన్ని చచ్చిపోరా అని పరోక్షంగా అడగవలసి వచ్చింది కారణం వివాహపూర్వ శృంగారం అది కొడుకుని కొడుకుగా కాపాడుకోలేకపోయింది అది ఎంత ప్రమాదమో అది ఒక వ్యక్తితో పోదు లోకానికే ఎంత ఉపద్రవానికి వెళ్ళిపోయిందో ఇది ఇక్కడితో పోలేదు ఆఖరిన అందరూ చచ్చిపోయాక కృష్ణుడు కూర్చున్నాడు ధర్మరాజు కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్నీ చదువుతున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు చెప్తే ధర్మరాజు లేచి నా పక్షం వాళ్ళని నువ్వులు నీళ్లు వదిలేవాడు ఒక పేరు చెప్తే దుర్యోధనుడు లేచి ధృతరాష్ట్రుడు లేచి నా పక్షం వాడని నువ్వులు నీళ్లు వదిలేవారు కుంతీదేవి అక్కడే కూర్చుని వింటోంది కర్ణుడు అన్నారు నా పక్షం వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు ఎందుకని అంటే తన బంధువు కాడు కొడుకుని ఆశ్రయించిన సూతుడు కాబట్టి నా బంధువు కాడు నేను విడిచిపెట్టను నువ్వులు నీళ్ళు అన్నాడు ధర్మరాజు అన్నాడు నా బంధువు కాడు నేను విడిచిపెట్టను నువ్వులు నీళ్ళకి నోచుకోవాలి తర్పణ లేదు తట్టుకోలేకపోయింది కుంతీదేవి అప్పుడు చెప్పింది లేచి వాడు నా కొడుకురా పెద్ద కొడుకు ధర్మరాజా నీ అన్నగారు విడిచిపెట్టాడు ఘోర్న ఏడిచాడు అన్నయ్యని చంపించేశావు కదమ్మా రాజ్యం ఏలవలసిన వాడు పక్కన చేతులు కట్టుకు నిలబడుతున్నాడు ఎంత పని చేశావమ్మా చెప్పేసే వరకు చెప్పలేదు ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగాక ఇంత కష్టపడింది ఏం సాధించుకుంది ఇంత కష్టపడింది ఏ బిడ్డల కోసం కష్టపడిందో ఆ బిడ్డల్లోనే పెద్దవాడు ధర్మాత్ముడు శపించాడు తల్లిని ఒక్క వివాహపూర్వ శృంగారమన్న కళంకానికి జీవితమంతా ఏడుస్తూనే ఉంది కుంతీదేవి అంతటి మహాతల్లి కానీ ఆమె జీవితంలో అది ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది అందుకే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఆ జోలి వెళ్ళవద్దు ప్రమాదకరము దాన్ని నిర్ణయించడానికి పెద్దలు ఉన్నారు పెద్దలు నిర్ణయం చేస్తారు తప్ప అన్నగారు పెళ్లి చేసుకోడు చెల్లెలు పెళ్లి చేసి చేసుకుంటానంటాడు అంతే తప్ప ఆడపిల్ల స్వతంత్రించి నేను పూర్తి చెయ్యక్కర్లేదు వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి మహాభారతం అంత పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని ఇస్తోంది దాని చేత మహానుభావుడైనటువంటి కర్ణుడు తుట్టతుదన సహజ కవచ కుండలములనే తీసి ఇచ్చేసి యశో విరాజితుడయ్యాడు పుష్పవృష్టి కురిసింది పైనుంచి ధర్మరాజు గారి బెంగ తీరిపోయింది అమ్మయ్యా కర్ణుడి యొక్క కవచ కుండలాలు పోయాయి కాబట్టి ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో నిలబడలేడు మా అర్జునుడి ముందు ఇప్పుడు మాకు రాజ్యము హస్తగతమవుతుందని ధైర్యపడ్డాడు ఎక్కడ ధర్మం ఉందో దానికి అనుకూలంగా పరమేశ్వరుడు తీర్పు చెప్పాడు ఇన్ని విషయాలతో కూడుకున్నటువంటి గంభీరమైనటువంటి ఈ ఘట్టాన్ని ఆరణ్య పర్వం చివరలో చెప్పారు ఎర్రాప్రగడ వ్యాసుల వారి హృదయాన్ని అందుకుని ఆరణ్య పర్వం చాలా విశేషమైన పర్వం ఎందుచేత అంటే కోరి కోరి వింటారు ఆరణ్య పర్వాన్ని కారణమేమి అంటే ఒక్క ఆరణ్య పర్వాన్ని విన్నట్టయితే మొట్టమొదట దాని యొక్క శక్తి ఏమిటి అంటే ధర్మము యొక్క శక్తి ప్రకాశిస్తుంది రెండవది ఏమిటి అంటే పరమతేజోమూర్తులైనటువంటి నిత్యాగ్నిహోత్రీకులైన కొన్ని వేల మంది బ్రాహ్మణులు ఎప్పుడూ ధర్మరాజు గారి పక్కన ఉన్నారు బ్రాహ్మణ సేవ బ్రాహ్మణ పూజ తీర్థయాత్ర మార్కండేయ మహర్షి దర్శనము రోమశ మహర్షి దర్శనము కృష్ణ దర్శనము ఇవన్నీ కూడా ధర్మరాజు గారికి రాబోయే కాలంలో కురుక్షేత్రంలో పెట్టని కోటలై కాపాడాయి అంతమంది ఆశీర్వచనాన్ని పొందాడు ఆరణ్య పర్వంలోనే మహాపతివ్రతలైనటువంటి సీతమ్మ తల్లి దమయంతి సావిత్రి బ్రాహ్మణి ఆ తరువాత ద్రౌపదీదేవి వీళ్ళ యొక్క కథలు నడిచే వాళ్ళ యొక్క గొప్పతనాలు ప్రకాశించే ఆరణ్య పర్వము ఆరణ్యకము అంటే ఏమిటో నేను మీతో చెప్పాను ఉపనిషత్ గురువు శిష్యుడికి బోధించేది ఆరణ్య పర్వమునందంతా కూడా గురువులు శిష్యులకు గొప్ప గొప్ప కథలు చెప్పి ధర్మమునందు ఊంచుకునేటట్టు చేశారు కాబట్టి దాన్ని సంస్కృత భాగవతం వనపర్వం అని పిలిస్తే దీన్ని ఆరణ్య పర్వం అని పిలిచారు ఎందుకని అంటే ఇందులో ఉపనిషద్ రహస్యాలు ఉన్నాయి బ్రాహ్మణుల వలన ధర్మరాజు తెలుసుకున్నాడు గురువుల వలన తెలుసుకున్నాడు అంత గొప్ప పర్వం అని సమస్త ప్రయోజనములను తీర్చగలదని ఎటువంటి ప్రమాదాన్ని తప్పించగలదని ఆరణ్య పర్వాన్ని తప్పకుండా వింటారు ఒక దేవాలయంలో ఆరణ్య పర్వం ప్రవచనం కానీ జరిగితే మీరు నమ్మండి ఆ దేవాలయం యొక్క తేజస్సు కొన్ని రెట్లు పెరిగిపోతుంది ఆరణ్య పర్వం అంత గొప్ప పర్వం ఆరణ్య పర్వం అటువంటి ఆరణ్య పర్వాన్ని రేపటి రోజు ఉపన్యాసంతో పూర్తి చేస్తాను యక్ష ప్రశ్నలతో రేపటితో ఆరణ్య పర్వం పూర్తయిపోతుంది మన అదృష్ట విశేషం ఏమి అంటే రేపటి రోజున బహుశ ఆరణ్య పర్వ ప్రవచనానికి ప్రీతి పొందాడో ఏమో అయ్యప్ప స్వామి మనకి ఇక్కడ జరిగేటటువంటి సమస్తమైన వైదిక కార్యక్రమముల ఎందు బ్రహ్మస్థానంలో కూర్చునేటటువంటి సుబ్రహ్మణ్య శర్మ గారు అనుకోకుండా నా దగ్గరికి వచ్చి ఒక కోరిక వ్యక్తం చేశారు నేను కోనసీమ నుండి అక్కడి నుంచి కూడా బాగా వేదం చదువుకున్నటువంటి ప్రకాండులైన బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళందరితో వేదం చదివించి స్వంతంగా దేవాలయం కూడా పెట్టక్కర్లేదు నా డబ్బులతో నేను వాళ్ళ పూజ చేసుకుని వాళ్ళతో వేదం చదివిస్తానన్నారు నేను తెల్లబోయా ఇది కదురా అరణ్య పర్వం అంటే అంటే ఈ పర్వం పూర్తయినప్పుడు రోమస మహర్షి మార్కండేయ మహర్షి ఆ నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి బ్రాహ్మణ మండలినంతటినీ ఆవహించి వచ్చి ఇక్కడ వేదమంత్రాలు చదవబోతున్నారు అది ఇలా సిద్ధించిందనమాట నా ప్రమేయం లేకుండా నేను చెప్పకుండా బ్రహ్మస్థానం పూనుకుంది మార్కండేయ మహర్షి ఎలా పూనుకున్నారో అలా పూనుకున్నారు ఆయన ఎంత విచిత్రం రా అనుకున్నాను అందుకే రేపు ఆరణ్య పర్వ ప్రవచనం పూర్తయిపోగానే ఎందరో బ్రాహ్మణోత్తములు వస్తున్నారు వాళ్ళందరూ కూడా వేదస్వస్తి చేస్తారు ఆ వేదస్వస్తి అయిపోయిన తర్వాత శర్మ గారు వాళ్ళని ఆరాధన చేస్తారు ఆ పవిత్ర కార్యక్రమాన్ని మనందరం పూర్తి చేసుకుని బహుశ ఏర్పాటు చెయ్యకుండానే ఇంకొకరి ద్వారా అంతమంది బ్రాహ్మణులు వచ్చి వేదస్వస్తి జరుగుతూ ఆరణ్య పర్వం పూర్తయినటువంటి భారత ప్రవచనం ఈ మధ్య కాలంలో బహుశ ఒక్క ఈ దేవాలయంలోనే జరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఆ అదృష్టాన్ని జారవిడిచుకోకుండా ఆ బ్రాహ్మణోత్తముల ఎందు మార్కండేయాది మహర్షుల దర్శనం చేసి అనుగ్రహాన్ని పొందడానికి మీ అందరూ కూడా తప్పకుండా రండి రేపు ఆరణ్య పర్వాన్ని పూర్తి చేస్తాను చక్కగా మీ మనందరం కృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో సర్వకాలముల ఎందు ధర్మాన్ని అనుష్ఠించి భగవంతుని యొక్క పరిపూర్ణమైన రక్షణ ఆయన యొక్క నిర్హేతుకమైన కృపా కటాక్ష వీక్షణముల చేత పొందుతామని వేరొక్కసారి ధైర్యంతో సెలవిస్తూ రేపు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఖచ్చితంగా ప్రసంగం ప్రారంభమైపోతుంది అందులో చాలా గంభీరమైనటువంటి భాగం నడవాలి ఎందుకంటే ఆరణ్య పర్వం పూర్తవడం కూడా బ్రాహ్మణ రక్షణతోటే పూర్తవుతుంది ఆరణి కోసం పెడతారు పాండవులు వెళ్ళినప్పుడే ప్రశ్నలు వస్తాయి ఒక బ్రాహ్మణుణ్ణి కాపాడడం ఎంత గొప్పో బ్రాహ్మణ ధర్మం ఎంత గొప్పదో చెప్పడంతోనే రేపటి ప్రసంగం పూర్తవుతుంది ఆరణ్యపర్మం అంతా అలా ప్రారంభమై అలాగే పూర్తయింది ధౌమ్యుడి సూక్తంతో మొదలై బ్రాహ్మణులతో పూర్తయింది యక్షప్రశ్నలతో కాబట్టి రేపటి ఘట్టం అత్యంత కీలకమైన ఘట్టం ఆరణ్యపర్వ పరిసమాప్తి ఆ పైన రేపటి కార్యక్రమం అయిపోయిన తరువాత ఏమి అన్నదాన్ని రేపు ప్రకటిస్తారు మంగళాశాసనపరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి